అర్జున ఉచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్త సచేత ప్రకృతి గత మానుషం రూపం మత్సఖం ప్రసన్నం తవ సౌమ్యం జనార్దన ఇదనీ అధునా అస్మి సంవృత్తः సంజాతः కిం సచేతాః ప్రసన్నచిత్తः ప్రకృతిం స్వభావంగతః చ అస్మి